శ్రీరాముని తల్లి ఉయ్యాలో శ్రీమతి కౌసల్య ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో శ్రీమతి కౌసల్య ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దులా పట్టి ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దులా పట్టి ఉయ్యాలో అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగా బొమ్మ ఉయ్యాలో అత్తవారింటి అత్తమామల సేవ ఉయ్యాలో ఉత్తమంగా చేయు ఉయ్యాలో అత్తమామల సేవ ఉయ్యాలో ఉత్తమంగా చేయు ఉయ్యాలో భర్త దైవం బాని ఉయ్యాలో భావించి పూజించు ఉయ్యాలో వాసుదేవుని పూజ ఉయ్యాలో పైన ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ ఉయ్యాలో పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో కలిగి ఉన్నంతలో ఉయ్యాలో కనిపెట్టి తిరగాలి ఉయ్యాలో తిరగబోకోయమ్మ ఉయ్యాలో ఇరుగు పొరుగిళ్ళకు ఉయ్యాలో తిరగబోకోయమ్మ ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో ఏది చూసిన గాని ఉయ్యాలో ఏది చేసిన గాని ఉయ్యాలో ఏది చూసిన గాని ఉయ్యాలో ఏది చేసిన గాని ఉయ్యాలో చేసే పనులన్నీ ఉయ్యాలో చిత్తంబు నిలపాలి ఉయ్యాలో చేసే పనులన్నీ ఉయ్యాలో చెడిపోయినంక నువ్వు ఉయ్యాలో చింతించి ఫలమేమి ఉయ్యాలో ఉయ్యాలో మాట జారిన వెనుక ఉయ్యాలో మళ్ళీ తిరిగి రాదు ఉయ్యాలో మాట జారిన వెనుక ఉయ్యాలో మళ్ళీ తిరిగి రాదు ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో అపకీర్తి వచ్చునే ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో అపకీర్తి కంటేను ఉయ్యాలో అతివ చావు మేలు ఉయ్యాలో అపకీర్తి కంటేను మేలు ఉయ్యాలో సాధు సత్పురుషులు ఉయ్యాలో సమయానికి తెంచ ఉయ్యాలో సాధు సత్పురుషులు ఉయ్యాలో సమయానికి తెంచ ఉయ్యాలో అన్నపానాదుల ఉయ్యాలో ఆదరించుకు తల్లి ఉయ్యాలో అన్నపానాదుల ఉయ్యాలో ఆదరించుకు తల్లి ఉయ్యాలో అత్తవారింటికి ఉయ్యాలో అమ్మగారింటికి ఉయ్యాలో మంచి పేరు దెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో మంచి పేరు దెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరప్ప కలుగని ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరప్ప కలుగని ఉయ్యాలో నిండు ముత్తైదు వై ఉయ్యాలో యుండవే మా తల్లి ఉయ్యాలో మంచి పేరు దెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో మంచి పేరు దెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరప్ప కలుగని ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరప్ప కలుగని ఉయ్యాలో నిండు ముత్తైదు వై ఉయ్యాలో యుండవే మా తల్లి ఉయ్యాలో